నూట యాభై తొమ్మిదవ కీర్తన వట్టి లంపటాలబడి వడపరలుట కంటే కొట్టిన విరతి నొరకుండుటే సుఖము పాపము మానిన ఎట్టి బతుకొక్కటి సుఖము కోపము విడిచినట్టి గుణమొక్కటి సుఖము చేపట్టి గురుబుద్ధి చేసేటిదే సుఖము దీపుల పడనియట్టి తినమే సుఖము మహి చంచలములేని మనసొక్కటి సుఖము సహజాచారముతోడి జన్మమొక్కటి సుఖము ఇహపర సాధనపు ఎన్నికొక్కటి సుఖము బహుళపుటాస కంటే పరిపాటి సుఖము పరుల పీడించితేని పసిడొక్కటి సుఖము గరిమ నిజము తోడగల మాటలే సుఖము తరలో శ్రీవేంకటేశు దాసానుదాసుడై తరవితో నడచేటి శాంతమే సుఖము